సతత విరక్తుడు సంసారిగాడు రతి సమ్మధుడు విరక్తుడు నితడే నిత్యుడైన వాడు నిఖిల లోకముల ప్రత్యక్ష విభవ సంపన్నుడుగాడు నిత్యుడు ఇతడే నిరుపమానుడైన ప్రత్యక్ష విభవ సంపన్నుడితడే యోగి అయిన వాడు అనరనే కాలము భోగి అయి భోగిపై భోగింపలేడు యోగియునితడే ఉడుగక భోగిపై భోగించునటువంటి పురుషుండునితడే దేవుడైన వాడు తెలుపలోకముల దేవతారాధ్యుడై దీపింపలేడు దేవుడు నితడే దివిజవంద్యుడైన శ్రీ వెంకటగిరి దేవుండితడే